బయలుదేరబోతూ ఉన్నారట శుభ లగ్నం చూసి బయలుదేరబోతూ ఉన్నారు గంధమాతనుడు సైవార్షం ఉన్న గంధమాతనుడు ఎడవ ప్రకారం రక్షిస్తూ ఉండవలేయే ఏను హనుమంతుని అంశ భాగంబు నారోహించే ఇరావత గజారూఢుం నేను దేవేంద్రుని నేను ఈ హనుమ మీద ఎక్కిన వాడనయ్యి ఐరావతముని ఎక్కి ఎలా వచ్చును ఆ ప్రకారంగా మధ్య భాగమునందు వస్తాను లక్ష్మణుండు సర్వభూమనాగారూఢుండైన కుబేరుంబోలినంగతును ఆరోహించిన పెరుందిరసుదంతించు ఆ లక్ష్మణుడు అంగతుని మీద ఎక్కి కుబేరుని మాదిరిగా నా వెనుక భాగమునందు రాగలడు నిర్దేశించిన సమీపవర్తి సుగ్రీవుండు రాముని వచనములు విని ఎట్ట సేకుందని వీరుల యోసపో యూధాధిపతులందరినీ పిలిచి ఆ ప్రకారంగా ఆజ్ఞాపించినాడు సుగ్రీవుడు అరుదుగ శైల సాధువుల ఎందును తగ్గుహలందు రక్షకోటరుముల ఎందు నిచ్చర తటం వల ఎందు వసించి ఎన్న భీకర హరియోధకులు సమట కౌతుగతం నిజ సైన్యయుక్తులై గురుమతి రాము సన్నిధిని గుంపులు గట్టిదనేక భంగులన్నా పర్వతముల మీద నదుల మీద వనముల మీద కోటరముల ఎన్నున్న వానరులంతా బయలుదేరినారు ఆ గుంపులు గుంపులు గుంపులు కట్టి ఆ రామ సన్నిధానమునకు వచ్చినారు బయలుదేరటానికి ఎట్లు కూడిన బలముల నేక కోటుల అద్భుతములు తనుగొల్మ నర్కతలయ లక్షణోపేతుడై జయ లక్షణాన్వితుండు రాముండు శుభవేళ దండు వెడలే ఈ ప్రకారంగా అనేక కోట్ల వానర సైన్యము తన్ను సేవిస్తూ ఉండగా ఆ లక్ష్మణాసు సుగ్రీవాదులు తన్ను కొలిచి ఉండగా శుభ ముహూర్తము నందు బయలుదేరినాడు చంద్రోదయ సమయ భూర్ణమాన మహాన్నవమును చంద్రోదయం అయ్యే సమయమునందు సముద్రము కదా పూర్ణిల్లును ఆ ప్రకారంగా